కీర్తన మూడు వందల ఏడు చమము చాలని ఎట్టి జన్మం బిదేమిటికి దమము చాలని ఎట్టి తగులిదేమిటికి పగయును బోలె పైసేయు నడియాస తగిలి ఏ పనే కాని దయ కొంతలేదు జగడమున బోలె నలసతి లేని మమత తను తెగివేచనే కాని తీరుగడలేదు రుణమును బోలు తీరియు తీరనిది కర్మ గణన గల కాలంబు కడ మొదలు లేదు వ్రణమును బోలె విడువక రాగ దేహంపు గుణము సౌఖ్యము తెరువు కొంతయును లేదు నీతియు బోల ప్రాణికి వెంకటేశు కృప చేతికి నిదానంబు చేరినట్లాయా భూతములు బోలే తలపునకి తర సంస్మరణ భీతి పుట్టించి అప్రియ భావమాయా